కీర్తన మూడు వందల ఎనభై నాలుగు ఇది ఏ సాధనము ఇహపరములకును ఇది ఏ సాధనమిహపరములకును పదిలము మా పాలి పరమవు నామం కలిదోషహరము కైవల్యకరము అలరిన మా శ్రీహరినామం సులభము సౌఖ్యము శోభన తిలకము పలుమారును శ్రీపతినామం పాపనాశనము బంధ విమోక్షము పై పైనిది భూపతి నామం స్థాపిత ధనమిది సర్వరక్షకము దాపిరమిది మాధవనామం నిమము ధీమము నిత్యకర్మమిది దోమటి గోవిందుని నామం హేమము శరణము ఇన్నిట మాకును ఏమేర శ్రీ వెంకటేశ్వరునామం